అతని నడుగవో చిత్రగుప్త నాయందలి యౌగాములన్నియును అతడే మీకు ఉత్తరము చెప్పెడిని అన్నిటికిని పముదడవకుమీ కరచరణాదులు నాకు కల్పించిన యతడే కరిమల నావుభయ కర్మ సంఘములకు దాకర్త తరుగ ప్రాణములొసగి చైతన్యమతడే పరగగనా అపరాధంబులు పరిహరించగత్త రమణతో నను పుట్టించి రక్షించే ఇతడే అమరగనన్ను వహించుకనావలుకంతయు తీర్చగదాగర్త ప్రమదమున నా అంతరాత్మయై పాదుకొన్నయతడే మమతల మీలోకము తొరకుండా మాటలాడుకొనదానే కర్త ఎప్పుడు బాయక దాసునిగా నిలుకొన్నయతడే తప్పక ఇహము పరమునిచ్చి పొరులు తడవకుండా చేయగత్త చెప్పగనా పాలిదేవరా శ్రీవేంకటేశుడతడే అప్పనిచ్చి ఇము సమ్మతి సేయుతు నటుమముగా వగదానే కర్త